మా సూర్యగాడిని జైల్లో పెట్టి మంగమ్మను పాడు చేయాలని చూస్తున్నారా ఒరే మల్లన్న ఈ లంచ్ కొడుకుల్ని తీసుకెళ్లి బొక్కలో దోసి నుంచి సూరుగాడి పిడికొచ్చి పదండి రండి పదండి రండి రండి రండి పోరాడుదాము రండి రండి రండి రండి పోరాడుదాము రండి రండి రండి రండి పోరాడుదాము రండి రండి రండి రండి పోరాడుదాము రండి రండి పుల్లల్లారా పోరాడుదాము రండి రైతల్లారా రండి న్యాయమాని నిలదీసి అడుగుదాము న్యాయమాని నిలదీసి అడుగుదాము అడుగడుగు ఈ భూమి ప్రతిభాగు చేద్దాము అడుగడుగు ఈ భూమి ప్రతిభాగు చేద్దాము అడోడు ఒకతోడు ఆక్రమించి కిందాకి అడోడు ఒకతోడు ఆక్రమించి కిందాకి ఈ భూమి మనమంతా మన సొంతం చెయ్యాలి ఈ భూమి మనమంతా మన సొంతం చెయ్యాలి అవసరమైతే మనము ప్రాణాలనివ్వాలి అవసరమైతే మనము ప్రాణాలనివ్వాలి అవసరమైతే మనము నిద్ర ధారయ్యాలి అవసరమైతే మనము నిద్ర ధారయ్యాలి ప్రణాళి నివ్వాలి నెక్కి నెత్తి రెండు రెండు రండి రండి పోరాడుదాము రెండు రెండు కులంగారా పోరాడు రాము రెండు పదండ్రా పదండి పదండి పదండి సూర్యుగా నడిపించుకోవచ్చు పదండ్రా పదండ్రా